తొమ్మిదవ సంకీర్తన ఎవ్వరిగాదన్న ఇది నిన్నుగాదంట ఎవ్వరి గొలిచిన ఇది నీ కొలువు అవయవములలో అదిగాదిదిగాదు అవిమేలివి మేలన నేల భువియు పాతాళము దివియు అందలి జంతు నివహము ఇంతయును నీ దేహమే కానా నీవు లేని చోటు నిజముగా తెలిసిన ఆవల అది కాదనవచ్చును శ్రీ వెంకటగిరి శ్రీనాథ సకలము పావింప నీవే పరిపూర్ణుడవుగానా